హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ ఈరోజు మనము ఆ పెంపిళ్ళే మా బాలిక చెప్పిన తర్వాత మాటలు సూక్తులు ఏమని ఈరోజు తెలుసుకుందాము నిన్న మనము కుచేలుని గురించి తెలుసుకున్నాము సో ఈరోజు ఆమె ఏం చెప్తుందని మళ్ళీ తెలుసుకుందాం సో రామాంజుల వారు చూస్తూ ఉన్నారు ఈ బాలిక చెప్తుంది ఆయుధంగల్ ఈందేనో అగస్తిరై పోలే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆయుధంగల్ ఈందేనో అగస్తిరై పోలే అని చెప్పేసి అగస్త్యుడిలాగా నేను భగవంతుడికు ఆయుధాలు ఇచ్చేసినానా అని ఇప్పుడు అగస్త్యుని గురించి మాట్లాడుతోంది సో ఇది వచ్చేసి ఎక్కడెక్కడది విషయాలంటే చాలాసారి ఇప్పుడు ఆమె భగవంతుడికి ఇచ్చే దాంట్లో ఎక్కువ మాట్లాడుతుంది మీరు గమనించి ఉండొచ్చు స్టార్టింగ్ నుంచి చూస్తే నిన్న కుచేలుని గురించి చెప్పినప్పుడు కూడా ఆమె చెప్తోంది ఆవులు పురియయిందేనో కుచేర పోలే అని చెప్పేసి అటుకులు ఇచ్చిన కుచేలోడు లాగానే చెప్పింది తర్వాత ఇచ్చిన వాళ్ళని భగవంతుడు కానీ ఇచ్చిన వాళ్ళని ఎక్కువ తలుచుకున్నట్టుంది అక్కడక్కడ ఆమె యజ్ఞపత్తుల గురించి చెప్పింది యజ్ఞపతిలాగా యజ్ఞపత్తులు ఇచ్చినారని చెప్పేసి తర్వాత ఈయనలాగా లాగా స్టార్టింగ్లో వచ్చింది చూడండి కర్ణుడు అని రాక్షసుడు డెడ్ బాడీని పట్టుకొని రావడం లాగా నేనే శవం ఇచ్చినా అని చెప్పేసి అది కూడా ఇచ్చిన పాయింట్ కింద వస్తుంది ఇచ్చినానా అని చెప్పేసి అంటే ఈ దదాతి ప్రతిగ్రణాతి ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఒక ఏమంటారు ముఖ్యమైన భక్తి షడ్విధం ప్రీతి లక్షణం అని చెప్పినప్పుడు ఉపదేశామృతలో మనము తెలుసుకోవచ్చు ఈ ఆరు రకాల భక్తిలో ఇది కూడా ఈ భగవంతుడికి ఏదో ఒకటే ఇయ్యాల లేక భక్తులకు ఏదో ఒకటి ఇవ్వడం తీసుకోవడము అట్లా దదాతి ప్రతిగ్రణాతి అని చెప్పినప్పుడు ఆ ఒక్క సందర్భంలో ఈ విచారాలు వస్తున్నాయి అక్కడ సో అట్లాంటిదే ఈమె చాలామంది పేర్లు చెప్తా ఉండింది ఇంతవరకు సో ఏదో ఒక విధంగా మనము భగవంతునికి సహాయం పడేదని కాదు భగవంతుడికి ఏదో విధంగా విధంగా మనము సేవ చేయాలి ఎందుకంటే ఆయనకు అన్ని రకాల సేవ చేసేవాళ్ళు అన్ని రకాల చాలా మంది ఆయనకు ఉన్నారు ఆల్రెడీ సేవ చేసుకు చేసేవాళ్ళు దండిగా ఉన్నారు లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానో లక్షల కొలది లక్ష్మిలు ఉన్నారు సేవించడానికి ఆయన సర్వీస్ చేయడానికి అని చెప్పేసి మనం ఒక్కటే మనకు ఒక అవకాశం ఇది అంతే సో ఆయన అందరిది ఒక్కొక్కరి గురించి మాట్లాడినప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎంత ఇప్పుడు దేవకి దేవకి ఒక రకమైన సేవ చేసింది యశోద ఒక రకమైన సేవ చేసింది ఏ విధంగా ఆయన మనం సేవ చేయొచ్చు మనం ఏమైనా ఆరుద్దులాగా రాత్రి పగలు పాడతామా ఏం లేదు పరిషత్తులాగా ఏమైనా రాత్రి పగలు ఆయన గురించి వినగలుగుతామా గంట సేపు కూర్చోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కాలు అవతల పెట్టాలా యువతల పెట్టాలా సర్దుకోవాలా ఎంత కష్టం ఉంటుంది ఒక వన్ అవర్ ప్రవచనం వినాలంటేనే కష్టం అనిపిస్తుంది వన్ అవర్ చెప్పాలంటేనే కష్టం అనిపిస్తాయి దానికి చదవాలా మళ్ళీ మైండ్లు గుర్తుపెట్టుకోవాలా అన్నీ అది కూడా సుఖమునిలాగా మనం రాత్రి పగలు లక్షల కొలది శ్లోకాలతోటి భగవంతుని పొగడి పొగడి చెప్పలేము నారద్లాగా కీర్తన చేస్తూ ఉండలేము మళ్ళీ తుంబురు తర్వాత ఇంకా ఎంతో మునిలంతా పర్వత వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళు భగవంతుని గురించి రాత్రి పగలు పాడుతూనే ఉంటారు గరుడ దేవుడు ఉంటాడు రాత్రి పగలు ఎక్కడైనా మోసుకొని పోగలుగుతాడు మన డ్రైవర్లంతా ఆయన రాత్రి నిద్రపోలేదు పోతే మనకే భయం వస్తాయి మళ్ళీ ఆయన బండి తోలగలుగుతాడా లేదని చెప్పి ఆలోచిస్తాం ఇది అట్లా కాదు ఎప్పుడు గరుడ దేవుడు రెడీగా ఉంటాడు వజ్రాసనంతో ఒక కాలు అట్లే పైకి లేపేసే కూర్చొని ఉంటాడు స్వామి ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు బయలుదేరదాం చెప్పేసి ఇంకా వానర సైన్యం చూస్తే వాళ్ళు రాత్రి పగలు సేవ భగవంతం చేసినారు సో ప్రహ్లాదుడు ఎంత ఒక దృఢ భక్తి ప్రహ్లాదు తర్వాత ఒక అర్జునుడు ఎంత ఒక ఫ్రెండ్షిప్ చేసుకునేసి నన్ను ఒక ఫ్రెండ్ లాగా భావించుకొని ఎంత సేవ చేసినాడు కృష్ణుడు ఒక అట్లా ప్రతి ఒక్కరు ఒక వేరే వేరే విధంగా భగవంతునికి సేవ చేసినారు అట్లా వాళ్ళంతా దాంట్లో ఎక్కువ మంది మనకి ఇంకా వస్తూ ఉంది ఈమె ఇంకా ప్రహ్లాద గురించి చెప్తుంది గరుడ గురించి చెప్తుంది దేవకి గురించి ఆల్రెడీ అయిపోయింది అట్లా ఒక్కొక్కరి గురించి అర్జు ఇది వస్తుంది మనకి ఇంకా ఫ్యూచర్లో పాయింట్స్ అంతా వస్తుంది వాళ్ళ గురించి కూడా అట్లా ఏదో ఒక విధంగా భగవంతుని సేవ చేసుకునేసి నిన్న చూసినాం కదా మనము ఉడతాలో చిన్న సేవ చేసింది భగవంతుడు ఎంత ఆనందపడినాడు అట్లా ఏదో ఒక విధంగా సేవ చేసి ఆయన ఒక కృపని పొందాలా అదే జీవితం ఒక గమ్యం మిగిలిన ఎవరికి మనం సేవ చేసినా కానీ దాంట్లో భౌతికమైన వ్యక్తులకు మనం సేవ చేసి దాంట్లో ఏ ప్రయోజనం ఉండదు దానివల్ల మనం కాదు అంత్యకాలంలో మనకు సహాయపడదు మనకు అది దానివల్ల ఏం దొరకదు కానీ భగవంతుడుకు భగవంతుని యొక్క భక్తులకు మనం ఏ ఒక్కమైన సేవ చేసినా కానీ నేహా నాశ్వస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ ఈ మార్గంలో హాని కానీ ఇది కానీ లేదంటున్నాడు భగవంతుడు దీంట్లో చేసిన అల్ప పురోగతి కూడా భయంకరమైన ఒక సందర్భంలో నిన్ను రక్షించబడుతుంది ఏదో రక్షింపుతుంది నిన్ను అని చెప్పేసి అట్లా భగవంతుడికి ఇవ్వడం అనేది జీవి యొక్క ధర్మం ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చిందే మనం ఆయనకు ఇస్తున్నాం మందనేది ఏముంది మొత్తం ఆయనదే కదా ఇది ఆయన మనకి ఇచ్చినాడు దాంట్లో కొన్నిసారి మనం చూడొచ్చు తండ్రి తనకు వచ్చిన ఏదో ఇన్కమ్ తోటి పిల్లలకు వచ్చినప్పుడు ఏదో మిక్సరో స్వీటో ఏదో పట్టుకుంటూ వస్తాడు బేకరీ నుంచి తర్వాత పిల్లలు పిల్లలకి ఇచ్చేస్తాడు దాంట్లో ఒక ప్యాకెట్ అట్లే పిల్లలకి ఇస్తే మళ్ళీ ఊరికనే పిల్లల దగ్గర అడుగుతాడు ఏ నాకు కొద్దిగా ఇవ్వంటే పిల్ల ఇస్తుంది ఏదో రెండు మూడు మురుకులు తెస్తే ఒక మురుకు పిల్ల ఏదో మొక్క చిన్న ముక్క తండ్రికి తరి అవ్వకి ఇచ్చేయి నేర్పిస్తున్నాడు ఎట్లా ఇయ్యడం అని చెప్పేసి తండ్రి ఎట్లా ఒకరికొకరు పంచాలని చెప్పేసి చిన్నప్పటి పిల్లలకు నేర్పిస్తారు వాళ్ళకి ఇచ్చే అవ్వకి ఇచ్చేయి తాతకి ఇచ్చేయి నాకు కొద్దిగా ఇచ్చేయి అట్లా అంతా నేర్పిస్తాను అట్లా భగవంతుడు మనకు ఒక నేర్పించదు ఎట్లా ఒక ఇచ్చే గుణం మనకు రావాలా ఒకరికొకరు అని చెప్పేసి అట్లా అట్లా మనకు భగవంతుడికి ఇవ్వాలని చెప్పి శాస్త్రం మనకు నేర్పిస్తుంది శాస్త్రం మనకు తల్లి లాంటిది నేర్పిస్తుంది నీ జీవితంలో సంపాదించిన దాంట్లో కొద్దిగానే నీవు భగవంతుడికి అర్పించాలా అని చెప్పేసి ఒక శాస్త్రం యొక్క అవగాహన దాదాపు మనకు నేర్పిస్తూ ఉంది నీవు ఇట్లా చేయాలా నీ జీవితము నీవు సంపాదించిన దాంట్లో ఇంతనే దేవుడుకు ఇవ్వాలా అది నేను అనేక అంత్యకాలంలో సహాయపడుతుంది ఎందుకంటే మనం చేసిన ప్రతి పనులు కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది మనం చేసిన ప్రతి పనులు కూడా అగ్రస్ అనే బుక్లో రాయబడతా ఉంటుంది ప్రతి ఒక్కటే మనము మంచి చెడు ఏం చేసినామో ప్రతి ఒక్కటే దాని సాక్షులతోటి అన్ని చోట్ల రాసి పెట్టుంటారు అనేది బుక్లు మనం ఒక ఈ శరీరం అంత్యం కాగానే ఇమీడియట్లీ బోక్ ఓపెన్ చేస్తారు తెరస్తారు చూస్తారు మనం చేసిన మంచి పని ఏమే చెడ్డ పని ఏమని చెప్పేసి కాబట్టి ఇది చాలా అవసరము మన జీవితంలో ఇచ్చిపుచ్చుకోవడము దాంట్లో కూడా భగవంతుడికి అర్పించడం భగవంతుడికి అర్పించి తినడము ఇదంతా చాలా అవసరము లేక భగవంతుని ఒక ఫంక్షన్ అంతా జరిగినప్పుడు జన్మాష్టమి గౌర పూర్ణిమ నరసింహ చతుర్దర్శి మన చేతులు అయింది ఏదో ఒకటే భగవంతుడికి యూజ్ అయ్యేది మనము అర్పించడానికి నేర్చుకోవాలా లేదు మన ఇంట్లో కనీసం మన ఇంట్లో కానీ భగవంతుడికి ఈ పండగ పండగ సమయంలో భగవంతుడిగా ఏదో ఒకటి చేయాలా మనకొక ఉత్సాహం ఉండాలి ఆ విషయంలో అట్లా మనం ఇంతకుముందు ఋషిపత్యుల గురించి విన్నాము వేరే వేరే వాళ్ళ గురించి మనం విన్నాం ఘంటాకర్ణుడి గురించి విన్నాము స్టార్టింగ్లో ప్రవచనంలో ఇదంతా స్టార్టింగ్లో వచ్చిన పాయింట్లంతా నిన్న కుశలుడు గురించి విన్నాము శ్రీమద్ భాగవత నుంచి వచ్చిన పాయింట్స్ కానీ ఈరోజు ఆమె చెప్పిన పాయింట్స్ వచ్చేసి రామాయణం నుంచిన పాయింట్స్ చెప్తా ఉంది రామాయణంలో అగస్త్య మహర్షి ఇప్పుడు ఈ అగస్త్య మహర్షి ఇంత గొప్ప మహర్షి అంటే తమిళనాడులు ఇన్ని దివ్యదేశాలు రావడానికి ముఖ్యమైన వ్యక్తి అగస్త్య మహర్షి ఇంతమంది ఇన్ని టెంపుల్లు సందు సందులో ఒక దివ్యదేశం ఉంటుంది కొన్ని చోట్లయితే కుంభకోణం లాంటి ఊర్లో దగ్గర దగ్గర నలభై దివ్య దశలు ఉంటాయి ఒక రెండు మూడు రోజులు ఉంటే అన్నీ చూసుకోవచ్చు అన్ని దివ్య దశలు ఉంటాయి శ్రీరంగంలో ఒక ఐదారు దివ్య దశలు ఉంటాయి ఆళ్వార్ తిరునగరి అక్కడ ఒక తొమ్మిది దివ్య దేశాలు ఉంటాయి తర్ <clears throat> తిరునాంగూర్ తిరుపతి అక్కడ ఒక పద్నాలుగు దేశాలు కేరళలో ఒక పదమూడు దివ్య దేశాలు నార్త్లో కొన్ని చెన్నైలో ఒక ఐదారు అట్లా ఇన్ని చోట్ల ఇన్ని దివ్యదేశాలు ఉంది ఇన్ని చోట్ల భగవంతుడు ఇక్కడ అక్కడక్కడ వేసి <clears throat> ఉన్నాడంటే దీనికి ఒక రకమైన కారణము అగస్త్య మహర్షి ఒకసారి కైలాసంలో శివుడుకు పార్వతికి పెళ్లి మహోత్సవం జరుగుతుంది పెళ్ళి అందరికీ శివుని ఒక పెళ్ళి చూడాలని అందరికీ కోరిక శివపార్వతి యొక్క మ్యారేజ్ అందరూ చూడాలనే ఆశ వాళ్ళకు అందరూ బయలుదేరినారు దక్షిణం వైపు నుంచి అందరూ బయలుదేరినారు మొత్తం ఉత్తర వైపుకి వెళ్తే భూమి యొక్క సమతోలనము తప్పిపోయింది భగవంతుడు కరెక్ట్గా ప్లాన్ చేసి పెట్టుంటాడు ఇక్కడెక్కడ ఇంతమంది ఉండాలా ఇక్కడ ఇంతమంది ఉండాలా ఒక ఒకే టైపు మనుషులను ఒక్కొక్క ఊర్లే వేసి ఉంటాడు వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ వాళ్ళ ఫుడ్ స్టైల్ వాళ్ళ ఒక్కొక్క ఏరియా సేమ్గా ఉంటుంది భగవంతుడితో ప్లాన్ వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు ఒక రకరకమైన కర్మం చేసి ఉంటారు కానీ వాళ్ళని అన్నీ అక్కడక్కడ వేయడం మళ్ళీ ఎవరెవరు ఏ ఎటువంటి ఎటువంటి కర్మాలు చేసి ఉంటారో దానికి తగ్గట్టి వాళ్ళ ఒక మెంటాలిటీ వాళ్ళ ఫుడ్ స్టైల్ వాళ్ళ కల్చర్కి తగ్గట్టి ఆ ఏరియాలో పుట్టిస్తాడు వాళ్ళని అది ఎట్లా సెట్ చేస్తాడో దానికి తెలియాల వాళ్ళ ఒకరికొకరు ఆ మెంటాలిటీ కూడా అట్లే ఈక్వల్గా వస్తాయి కొన్ని ఇల్లంతా కొన్నిసారి చూస్తే గమనించి చూస్తే ఇల్లు నుండి మొత్తానికి అట్లే అట్లే వస్తారు అందరూ ఒకేలాగా ఉంటారు అది ఎట్లా వస్తుందా కొన్ని మనము ఆలోచిస్తేనే మనకే నవ్వు వస్తూ ఉంటుంది అరే ఇదంతా ఒకే టైపుది ఎక్కడ ఎట్లా పట్టుకున్నాడు దేవుడు అని చెప్పేసి ఒకసారి కొత్త ఒకటే ఈ అపార్ట్మెంట్ లాగా కట్టాడు ఒక పర్సన్ ఆయన అపార్ట్మెంట్ లాగా కట్టేసి అన్నీ అన్ని ఇల్లు ఒకేలాగా కట్టినాడు అన్నిలో చిన్న చిన్న ఇంకా అంత తలుపుకంత అంత రేట్ ఎక్కువ అని చెప్పి చిన్న చిన్న తలుపులు పెట్టుకునేసి అన్నిటికి ఒకేలాగుంది అన్నిళ్ళు అయితే ఒక ఇంటికి ఏమైనా ఒక లావు పెట్టి మనిషి వచ్చినాడు ఇక్కడ కింద ఇంటి వాళ్ళు పిల్లలు నవ్వుతూ ఉన్నారు ఆ మనిషిని చూసి ఆ మనిషిని చూసి నవ్వుతూ ఉంటే ఆయన కోపం వచ్చేసి ఏం కొత్తగా వచ్చినాడు పాప నేబర్ ఏమిది వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఏమి మన ఈ అపార్ట్మెంట్లు ఇటువంటి వాళ్ళంతా ఉన్నారా వీళ్ళతోటి మనం ఎట్లా ఏగేదని చెప్పేసి ఆయన ఇంకా మనం ఇల్లు ఇప్పుడే వస్తూ ఉన్నాం అప్పుడే ఇటు నవ్వుతున్నాడు పిల్లలు నవ్వుతున్నారంటే పిల్లడిని అడిగినాడు ఏం దగ్గర మీరు నవ్వుతున్నారని చెప్పేసి వాళ్ళన్నారు మా అవ్వ కూడా నీలాగని ఇంతే లావుగొండింది చనిపోయిన తర్వాత మేము చాలా ఇబ్బంది పడినాం ఆయన బయటికి తీసుకుని రావడానికి అవ్వని చాలా కష్టపడ్డాము ఒకవేళ నీవు చనిపోతే ఎట్లాపా బయట తీసుకుని రావడం నిన్నని చెప్పి ఆలోచిస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉంటే ఆయన కోపం వచ్చేసింది ఇంకా ఆ తల్లికి పోయి చెప్పినారు ఆ పిల్లలతో తల్లికి పోయి చెప్పినాడు ఏమయ్యా ఏం పిల్లల్ని ఎట్లా పెంచేది అసలు నేను ఈ రోజే ఇంటికి వచ్చినాను ఈ రోజే గృహప్రవేశం చేస్తున్నాను మీ పిల్లలు చూడు ఎట్లా మాట్లాడుతున్నారు చూడు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇప్పుడే ప్రవేశం లోపల వస్తున్నాను పిల్లలు అంటున్నారు మా అవ్వ నీలాగా నేను లాగుండింది చనిపోయినప్పుడు చాలా కష్టపడిన బాడీ బయటకు తీసుకొని రావడానికి సో నీ చనిపోతే మేము నీ చనిపోతే నీ పరిస్థితి ఏమని ఆలోచిస్తున్నామని చెప్పి నవ్వుతూ ఉంటే ఈ అవ్వ ఈ పిల్లల అమ్మ వచ్చి తల్లి పిల్లల్ని బాగా కొట్టింది ఇంట్లో బాగా కొట్టి కొట్టి లాస్ట్ చెప్తుంది మీకెందుకు రా బాధ ఆ ఒకవేళ ఆయన చనిపోతే ఏముంది రెండు ముక్కలు చేసుకొని తీసుకొని వస్తాం బయటకు చేతులు కలిరికేసి ఇరికేసి బయటకు తీసుకొని వస్తాం మీకెందుకు బాధ దాని గురించి అని అమ్మో ఈయన వింటున్నాడు అమ్మో ఇది తల్లి కూడా ఇటువంటిదే ఉంది అని చెప్పేసి ఏదో పిల్లలు ఏదో ఇటువంటి దుష్టబుద్ధి కలిగింది అనుకుంటే తల్లి కూడా ఇట్లా మాట్లాడుతుంది చనిపోతే ఏముంది చేతులు కాళ్ళు రెండు రెండు ముక్కలు చేసుకొని సపరేట్ సపరేట్ చేసి ఒక్కొక్క లైన్గా పట్టుకుని వస్తే అయిపోయి బయటకు దానికి మీకెందుకు బాధ అని చెప్పి తిరుగుతూ ఉంది అది మైండ్లో పెట్టుకొని వాళ్ళ తండ్రి వచ్చినాడు ఆ పిల్లలతో తండ్రి ఏమండి మేము కొత్తగా వస్తున్నాము గృహప్రవేశం అవుతోంది ఇంట్లో ఏదో మీ పిల్లలు ఇట్లా అన్నారని చెప్పేసి మీ భార్యకు చెప్పినాను ఆ పిల్లల తల్లికి చెప్పినాను ఆమె అంటుంది ఏముంది రెండు ముక్కలు చేసుకుని బయటకుని తీసుకుని వస్తాను అంటున్నాను అంటుందని ఆయన బాధతోటి ఆ ఇంటి యజమానికి చెప్పినాడు ఆ పిల్లలతో తండ్రికి చెప్పినాడు పిల్లల తండ్రి చెప్తున్నాడు భార్యని పిల్లల్ని బాగా కొట్టినాడు బాగా కొట్టేసి చెప్తున్నాడు మీకెందుకు ఆ బాధ ఒకవేళ ఆయన అట్ట చనిపోతే ఇంటికే మంట పెట్టేస్తాము అని చెప్పేసి అబ్బా వీడు ఇంకా దుర్మార్గుడు కొన్నాడని చెప్పేసి ఇంకా భయపడిపోయింది ఇటువంటి ఇటువంటిదంతా ఉన్నారని చెప్పేసి అట్లా భగవంతుడు కొన్ని ఏరియాలో కొన్ని ఒక సెక్షన్ సెక్షన్గా పెట్టుంటాడు ఇటువంటి ఏరియా ఇటువంటి ప్లేసులు ఇంతెంతమంది దుర్మార్గులు ఉంటారు అక్కడక్కడ ఉంటారు ఆ ఊరు వాళ్ళకి తగ్గట్టు పెట్టుకుని ఉంటాడు ఒక్కొక్క ఏరియా మంచిగా ఉంటుంది ఒక్కొక్క ఏరియా దుష్టులే ఉంటారు ఆ చే ఆ చైతన్యము ఒకే రకమైన చైతన్యం ఎక్కువ ఒక్కొక్క చోట అట్లే సర్దుకొని సర్దుకొని పెడతారు ఎందుకంటే ఒక్క చోట మంచి వాళ్ళంతా ఒక చోట వాళ్ళు మంచిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు చెడ్డ వాళ్ళంతా ఒక చోట గొడవ పెడతా ఉంటారు ఎప్పుడు కూడా గొడవలు గొడవలు అవుతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటుంది అట్లా ఈ భగవంతుడు మంచి వాళ్ళని ఎప్పుడు ఒక్క చోటకు తోస్తూ ఉంటాడు మన చూడు మంచోళ్ళు మంచోళ్ళు ఎప్పుడు ఎట్లా ఒక్కొక్కలా ఒకే రకమైన చైతన్యం కలిగిన వాళ్ళు అందరు భక్తులు అయిపోతున్నారు అక్కడే పక్కన వేరే వాళ్ళు ఉంటారు ఒక్కొక్క ఏరియా ఏరియా అట్టే భక్తులు కాకుండా అట్లే ఉంటారు వాళ్ళు <laughs> ఒక్కొక్క ఏరియా ఫుల్ భక్తులకు భక్తులకు తయారవుతూ ఉంటారు ఒక్కొక్క ఏరియాని మనం ఏం చేయలేము అక్కడ ఒక్క అక్కడ ప్రీచింగ్ చేయలేము వాళ్ళు మార్చలేము ఎంత కష్టపడాలా మొత్తం ఒకేలాగా దుష్టబుద్ధి కలిగింది ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా కాలే పెట్టలేము అక్కడ మార్చే ప్రసంగం ఉండదు ఆ ఏరియా వాళ్ళని కొన్ని ఏరియాలు మంచిగా ఉంటుంది ప్రీచింగ్కి అనుకూలంగా ఉంటాయి నగర సంకీర్తన చేయడానికి అనుకూలంగా ఉంటాయి అట్లా వాళ్ళ వాళ్ళ చైతన్యం బట్టి వాళ్ళని వాళ్ళని అక్కడ తోస్తూ ఉంటాడు ఆయా ఏరియాలకు తోస్తూ ఉంటాడు అట్లా వీళ్ళందరూ శివపార్వతి యొక్క పెళ్లి చూడాలని చెప్పేసి వచ్చిన ఒక పెద్ద గ్రూపు అంత ఒకే ఏరియానికి పోతా ఉన్నారు అందరికి ఇష్టం భగవంతుని ఆయన శివుని ఒక పెళ్లి చూడాలని చెప్పేసి అందరు వెళ్ళినారు అక్కడకు భూమి యొక్క సమతోలనము తప్పిపోయింది భగవంతుడు ఒక ప్లాన్ నేను చెప్పాను కదా ఇప్పుడు అట్లా అందరిని ఒక్కొక్కలాగా ఆయనకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఇంతమంది ఉండాలా ఇక్కడ ఇంతమంది ఉండాలా ఇక్కడ ఇటువంటి ఒక సంస్కృతి కలిగిన వాళ్ళు ఉండాలా ఇక్కడ ఇటువంటి కళాచారం ఉండేవాళ్ళు ఉండాలా అది మొత్తం ఆయన ప్లాన్ అది మనమేమే సెలెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు కాదు భగవంతుడు అయితే అక్కడ కూర్చొని వచ్చి ఆలోచిస్తాడు ఓ దశరథుడు బాగున్నాడా కౌశల్య బాగుంది ఈసారి వాళ్ళ పిల్లోడికి పోతానని చెప్పేసి ఓ అదితి బాగుంది కశ్యపుడు మంచి మంచోడు ఆడపిల్లోడికి ఈసారి వెళ్తానని ఆలోచిస్తాడు అక్కడ కూర్చొని ఆ దేవికి బాగుంది వసుదేవ బాగుంది అని చెప్పి అక్కడ కూర్చొని ఆలోచిస్తాడు యశోద బాగుంది నందమహారాజు మహారాజు బాగున్నారు సరే వాళ్ళ ఇంట్లో పెరుగుతానులే అని చెప్పేసి ఆలోచిస్తాడు సెలెక్ట్ చేసుకుంటాడు మనం సెలెక్ట్ చేసింది కాదు మన కర్మం బట్టి ఎక్కడెక్కడ ఉండేవాళ్ళని ఎక్కడెక్కడ సర్దుకొని ఎక్కడెక్కడ తోస్తాడు భగవంతుడు ఇక్కడరా పుట్టురా నీవు నీవు చేసిన పని ఇంత నీకుండేది ఇంతే నీకుండే రైట్స్ ఇంతే ఇక్కడ పుట్టురా పో అని చెప్పేసి తోసిన పడి తోసి పడిన వాళ్ళు మనమంతా మన మనకు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కాదు భగవంతుడు అట్లా కాదు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మహాత్ములంతా ఒక ఏరియాకి రావాలంటే వాడు ఫస్ట్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు ఏటో మళ్ళాగా ఏదో టక్కని పుట్టేది కాదు మళ్ళాగా ఏదో అక్కడ నుంచి పడిపోయి గడ్డి ద్వారా కిందకు వచ్చేసి గడ్డిగా పుట్టేసి మళ్ళీ ఏదో ఆ గడ్డి ద్వారా ధాన్యాలు వచ్చేసి అది ఏదో తినేసి దాని ద్వారా వీర్యోత్పత్తి అయిపోయి దాని ద్వారా ఆత్మలు ఒక ఇంకొక శరీరాన్ని ప్రవేశించడం కాదు మనము కర్మ ప్రకార కర్మం మన వెనకలా ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక్కడ పుట్టాలా నీవు ఇక్కడ బతకాలా నీవు ఇటువంటి పని చేయాలా ఇటువంటి పుణ్యం పొందాలా ఇటువంటి పాపం పొందాలా అని చెప్పేసి ప్లాన్ ఉంటాయి కర్మంక కర్మానిక కానీ అంత అట్లా కాదు వాళ్ళకి ఏ రకమైనది ఉండదు వాళ్ళకి ఫస్టే తెలుసు ఎక్కడ పోతున్నాం మన పని ఏమే మనం పోయి అక్కడ చేయాల్సిన పని ఏమే ఎన్ని సంవత్సరాలు ఉండాలా ఎవరెవరిని కలవాలా ఎప్పుడు రిటర్న్ రావాలా మొత్తం వాళ్ళకి భగవంతుడు ఫస్టే లీస్ట్ ఇచ్చేస్తాడు వాళ్ళది షీట్ ఇచ్చేస్తాడు నీవు చేయాల్సిన పని ఇది నీవు ఇంత ఇంతవరకు అక్కడ ఉండాలా నీవు ఇక్కడ పలానా ఇంటి వాళ్ళు మంచివాళ్ళు అక్కడ నీవు అవతారం తీసుకో మొత్తం వాళ్ళకు ప్రీ ప్లాన్ ఉంటాయి వాళ్ళ ఫ్యూచర్ గురించి అయితే మనకు ఉండదు మనం ఏదో చేయడానికి పోతాము ఎక్కడో పోయి చేరుతాం మనకి అర్థం కాదు కదా ప్రతి ఒక్కరు తెలుసు వాళ్ళ జీవితంలో ఆడేదో డాక్టర్ చదువుతున్నాడు ఇంజనీరింగ్ పని చేస్తూ ఉంటాడు వాడేదో ఇంజనీర్ పని చేస్తున్న ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు ఇంకొక ఏదో హోటల్ పని చేస్తూ ఉంటాడు ఒక్కదానికి ఒక ఆయనకు తెలియదు ఏమవుతుందని చెప్పేసి చదివిన పని ఒకటే తీసుకున్న కోర్సు ఒకటే చేసే పని ఒకటే సంబంధమే లేదు ఆయన చేసిన కోర్సుకును ఆయన చేసే పనులకు సంబంధం ఉండదు ఏదోదో మంచి కష్టపడి చదువుంటాడు తర్వాత దాంట్లో ఉద్యోగం దొరకదు తర్వాత ఆయన వేరొక పని వ్యాపారం ఏదో చేసుకుంటాడు దానికి దీనికి సంబంధం లేదు ఆయన ఫస్ట్ ఆయన వ్యాపారం చేయబోతున్నాడు అంటే ఫస్ట్ ఏదైనా కామర్స్ అకౌంటెన్సీ ఏదో తీసుకుని ఉండొచ్చు కానీ తీసుకోడు ఆయనకు తెలియదు ఏమవుతుందని చెప్పేసి అని ఒక జీవితము భగవంతుని యొక్క ఆయన అనుగ్రహం ఆయన యొక్క కృప తర్వాత మన కర్మం ప్రకారం దాని ప్రకారం ఆధారపడి ఉంటుంది కానీ మహాత్ములకు జీవితం అట్లా కాదు వాళ్ళు ఫస్టే తెలుస్తారు ఇట్లా చేసినాడంటే దీనికి ఒక రీజన్ ఉంటుంది అట్లా ఈ భూమిలో భగవంతుడు అక్కడక్కడ ఇంత మంది ఇక్కడ ఇట్లా మంది ఇంతమంది ఉండాలా ఇక్కడ సముద్రం ఉండాలా ఇక్కడ ఇన్ని నదిలు ఉండాలా ఇక్కడ ఎడారి ఉండాలా మొత్తం అది ఆయన భగవంతుడు దానికి తగ్గట్టు ప్లాన్ ఉంటుంది దేనికి అట్లా పెట్టినాడు అని చెప్పేసి ఒక్కసారి అందరూ కైలాసానికి వెళ్తే భూమిలో అక్కడ సమతలనం లేదు భూమిలో భూమి ఈక్వల్గా లేదు అది అయితే వాళ్ళ ఇంజనీర్ ఉన్నాడు కదా విశ్వకర్మ విశ్వకర్మని పిలిచినారు ఏమరా బాబు ఇది తేలలిసిన భూమి ఏమి ఒకవైపుకి వాళ్తా ఉందని చెప్పేసి మనం మాయాపూర్కి అంత పోయినప్పుడు చూడండి అక్కడ నవదీప్ మాయాపూర్ నుంచి అక్కడ నవదీప్ నుంచి మనము బోట్లకు వచ్చి ఉంటాం మన ఇష్టం వచ్చినట్లు అందరూ ఒకే చోట కూర్చోడానికి ఒప్పుకోరు వాడు అదే మేమంతా ఒకే టీం అండి మేమంతా ముందే కూర్చుంటామంటే ముందే కూర్చుంటే ముందే వెళ్తారు పైకి అంటాడు వెనక కూర్చోమంటే వెనక కూర్చోవాలా మిడ్లు కూర్చోమంటే మిడ్లలో కూర్చోవాలా ఎక్కడ వాళ్ళు చెప్తారు అక్కడ కూర్చోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలుసు బోట్లు ఎట్లెట్లా కూర్చుంటే బ్యాలెన్స్గా ఉంటుందని చెప్పేసి అట్లా భగవంతుడు ఇంత పక్క ప్లాన్ చేసి ఉంటాడు ఈ సృష్టి గురించి ఆయనకు తెలిసి ఇక్కడెక్కడ ఇది ఉండాలని చెప్పేసి అక్కడ లేదంటే అక్కడ అది ప్రాబ్లం వస్తే అక్కడ అట్లా ఈ అగస్త్యుడు చాలా గొప్పవాడు ఆయన అన్నాడు ఆయన అందరు ఈ శివపార్వతి పెళ్ళికి పోయినప్పుడు ఆ భూమి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటే ఈక్వల్గా అది మెయింటైన్ చేయలేకపోతుందంటే తేలేదు ఇమీడియట్ విశ్వకర్మ అని పిలిచినారు ఏమరా బాబు ఇది ఎందుకు సృష్టించింది భగవంతుడు తర్వాత దాని ట్రిక్స్ అంతా వీళ్ళంతా నేర్చుకున్నారు ఇప్పుడు మట్టి భగవంతుడిదే వీళ్ళు దాన్ని ఇటుకరాలు చేయడము తర్వాత రకరకాల బిల్డింగ్ కట్టడం మొత్తం వీళ్ళకి కన్స్ట్రక్షన్ వీళ్ళు నేర్చుకున్నారు కానీ అది ఆల్రెడీ ఇంతకుముందు భగవంతుడు అన్ని రెడీ పెడతా వీళ్ళు తెచ్చింది ఏముంది నీళ్ళు భగవంతుడు వీళ్ళేమే వీళ్ళు ఎంత చదివినా కానీ నీళ్ళేం పట్టుకొని రాలేదు కదా వచ్చినప్పుడు నీళ్ళు భగవంతుడితో నీళ్ళు కావాలా మట్టి భగవంతుడు మట్టి కావాలా భూమి భగవంతుడితో కావాలా మళ్ళీ మరి కట్టేది మాత్రం వీళ్ళు కట్టుకొనేసి ఇది మాది అని చెప్పుకోవడం భగవంతుడు భూదేవి ఎంత నవ్వుకుంటుంది నీది ఎక్కడ ఎప్పుడు తెచ్చినావురా నీ మట్టి ఎక్కడ తెచ్చినావు వచ్చినప్పుడు గుడ్డ లేకుండా వచ్చినావు కిందకి పడినావు నీ మట్టి ఎక్కడ పట్టుకొని వచ్చినావు నీళ్ళు ఎక్కడ పట్టుకొని వచ్చినావు ఒక చుక్క నీళ్ళు నోటుకు పడితే అని ఏడుస్తూ తాగినావు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటాడు భగవంతుడు తర్వాత అట్లా రకరకాల మనిషి ప్లాన్ చేస్తాడు కానీ మూలం వచ్చేసి భగవంతుడిది ఉంటాయి అన్నీ దానికి ఆధారము అన్నిటికీ భగవంతుడు ఉంటాడు కానీ వేరే వేరే మనుషుల్ని పెట్టినాడు ఆయన కూడా అక్కడ దేవలోకంలో కూడా ఆయన కూడా ఇంజనీర్ని పెట్టుకున్నాడు ఆయన కూడా వంట వాళ్ళని పెట్టుకున్నాడు ఆయన కూడా ఏసీ వాళ్ళని పెట్టుకున్నాడు ఆయన కూడా మినరల్ వాటర్ వాళ్ళని పెట్టుకున్నాడు అట్లా మన దగ్గర వేరే వేరే నంబర్ ఉంటాయి కదా ఎలక్ట్రిషియన్ నంబర్ ప్లంబర్ నంబర్ తర్వాత ప్రొవిజన్ సప్లై వారిది నంబర్ అన్నీ మనం పెట్టుకుంటాము అట్లా ఆయన దగ్గర కూడా ఉంటాయి ఓ వరుణ కొద్దిగా అక్కడ వర్షం కురిపించాయా ధాన్యాలు కావాలి మళ్ళీ వచ్చే సంవత్సరాలకు అక్కడ కురిపించి కొద్దిగా ఆయన చెప్తే ఇంద్రుడు సరే సరే సరే సరే సరే స్వామి అని చెప్పేసి దండం పెడతాడు సూర్యుడు చెప్తాడా కొద్దిగా కాల్చేసే అక్కడ బాగా చెప్పిన మాట విన్నట్లు కొద్దిగా ఎక్కువ కాల్చి ఆ ఊరిని కొద్దిగా లైట్గా పెంచే వేడి పెంచే అంటే సరే సరే చెప్పేసి ఆయన నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీకి వచ్చేస్తాడు వాళ్ళు అన్యాయం ఎక్కువ అవుతుందో కొద్దిగా పోసేయండి నీళ్ళు అని చెప్పేస్తే అంతే అదే పెట్ట ట్యాప్ తెరిచినట్లు ఒకేసారి నీళ్ళు లేదు నీళ్ళు లేదు అని బాధపడుతూ ఉంటారు కుమ్మి పడేస్తుంది వాటర్ సునామీలు వస్తూ ఉంది ఇల్లు ఇల్లు కొట్టుకుంటూ పోతూ ఉంది అతివృష్టి అనావృష్టి మనుషులు చేసే అన్యాయాలు అయినా కానీ కొన్ని దానికి బుద్ధి వస్తాయి కొన్ని ఊరికి ఎన్ని చేసినా బుద్ధి రాదు ఆ జపాన్ జర్మన్కి అంతా ఎన్ని భూకంపాలు వచ్చినా వాళ్ళు మారనే మారరు వాళ్ళు చైనా వాళ్ళలాగా అది మారట్లే చూడండి మళ్ళీ వాళ్ళది మామూలు మార్కెట్లు అన్నీ ఉంటాయి అట్లా కొన్ని ఊర్లు అది ఎంత భగవంతుడు ఇది చేసినా వాళ్ళు కానీ భగవంతుడు మనం ఎట్లా ఇంతమందిని పెట్టుకుని ఉంటాం ఆయన కూడా అన్ని పెట్టుకుని ఉంటాడు అయినా మూలం వచ్చి ఆయనే మేనేజర్ ఆయన మెయిన్గా ఆయన చూసుకుంటున్నాడని కానీ ఒక అధ్యక్షులు మయాధ్యక్షిణ ప్రకృతి సూయతే సరాచరం ఇన్ని నడుస్తుందంటే దాన్ని భగవంతు చూపుల ద్వారా అన్ని నడుస్తూ ఉంది దానికి ఒక అధికారి నాకు నేర్పించిన పెట్టినాడు అక్కడ ఒక్కొక్క అధికారులు దీనికని చెప్పేసి అట్లా విశ్వకర్మ వాళ్ళొక్క ఇంజనీర్ విశ్వకర్ముడు ఆయన ఆయన్ని పిలిచినారు పిలిచేస్తే ఆయన అన్నాడు అగస్త్యుడు వచ్చేసి వన్ బై త్రీ భూమిది వచ్చేసి భూమిది బరువులు వన్ బై త్రీ ఆయన ఒకటే ఉన్నాడు అగస్టుడు ఒకటే ఉన్నాడు అంత బరువు ఉండే పర్సన్ ఇప్పుడు శివుడికి చెప్తున్నాడు చూడు వీళ్ళు ఎవరైనా వెళ్తున్నారో చూడు రిటర్న్ అక్కడ పోతున్నారో చూడు ఆ ఏరియానికి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చినారో వాళ్ళు కొద్ది అయినా పోవాలా లేకుండా భూమి ఇట్లా నిలబడదు కరెక్ట్గా ఫస్ట్ వాళ్ళు ఒక మాట అడగునివంటే అగ శివుడు అడుగుతాడు అయ్యా పెళ్ళికి వచ్చిన వాళ్ళ దగ్గర కొంచెం చిన్న వినంతి ఏమంటే భూమి కరెక్ట్గా నిలబడట్లేదు మీరు ఎవరైనా కొద్దిమంది పోతే బాగుంటాయి మళ్ళీ అని చెప్పేసి అయితే వాళ్ళు ఎవరు ఒక్క పోవడానికి ఇష్టం లేదు అందరికీ పెళ్ళి చూడాలని కోరిక ఎవరికి పోవడానికి ఇష్టం లేదు కానీ లాస్ట్కు కళ్ళు వచ్చేసి అగస్త్య పైన పడింది శివుడుకు అగస్త్యని చెప్పినాడు అన్న అన్న అగస్త్య అరిషి నీవు ఒక్కడు పోయినా కానీ భూమిని సమతోలానికి వస్తుంది వన్ బై త్రీ నీది ఒకటే ఉంది వెయిట్ నీవు ఒకటే పోయినా కానీ భూమి ఒక లెవెల్కి వస్తాయి కాబట్టి నీవు పోయే తీరాలా నీకు నేను మళ్ళీ నా పెళ్ళి అలంకారము చూపిస్తాను నీవేం బాధపడంతో నా పెళ్లి గురించి ఇప్పుడు కూడా వేదారణ్యం అని ఒక ఊరుంది తమిళనాడులో సముద్రం ఒడ్డున ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడ శివుడు పార్వతి ఆ పెళ్లి అలంకారంలో ఉంటారు ఇప్పుడు కూడా అట్లే ఉంటారు వాళ్ళు ఆ అగస్త్య మహర్షికి చూపించడానికని వచ్చినారు ఆయనకు చూపించినారు తర్వాత పెళ్లి కొన్ని రాలేని వాళ్ళు మనది వాట్సాప్లో ఫోటో అంతా పంపిస్తాం కదా పెళ్ళి జరిగిన రోజు ఎట్లా ఉండింది తర్వాత కొన్ని కొన్ని క్లిప్స్ అంతా తీసి పంపిస్తాం కదా కొన్ని రాలేని వాళ్ళకంతా అట్లా అగస్త్య మహర్షి రాలేదు కాబట్టి ఆయనకు మళ్ళీ ఇక్కడ వచ్చి ఆ పెళ్లి అలంకారంలో శివపార్వతులు మేము ఎట్లా ఉన్నామని చెప్పేసి దర్శనం అంత ఇచ్చినారు ఇప్పుడు కూడా ఆ గుడి అంత ఉన్నాయి అక్కడ అయితే వీళ్ళు కళ్ళు పడింది అగస్త్యుని పైన అగస్త్యుని పంపించేసినారు అగస్త్య నీ వెళ్ళాలా అని చెప్పేసి అయితే అగస్టుడు విశ్వకర్మని పైన ఎవరు చెప్పిందని తెలుసుకున్నాడు శివుడికి మాట ఎవరు చెప్పింది తెలుసుకుంటే విశ్వకర్ముడే చెప్పినాడని తెలిసిపోయింది చాలా కోపపడ్డాడు చాలా కోపాలు పడి ఆయన ఫుల్ విశ్వకర్మకు శాపం పెట్టినాడు ఆయన కూడా ఈయనకి శాపం పెట్టేసినాడు ద్రావిడ దేశానికి ఈయన ద్రావిడ దేశానికి సంబంధించిన వాడు ద్రావిడ దేశం అంటే మన దక్షిణ భారతము ఈ నాలుగు స్టేట్లు యాక్చువల్లీ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ద్రావిడ ద్రవిడులు అంటారు ద్రావిడ దేశము కానీ అగస్త్యుని ఒక ఊరు వచ్చేసి తమిళనాడు కాబట్టి ఆయన పైన ఆయనకు ఆయన ఊరికే శాపం పెట్టినారు మీ ఊర్లో ఎందుకు ఏం శాపం పెట్టినారని పబ్లిక్ క్లాసులు చెప్పలేము మనము అట్లా ఎట్లా అని చెప్పి శాపము దొరికింది బాగానే తర్వాత అగస్త్యుడు ఈ శాపం విని చాలా బాధపడినాడు ఈ శాపం విన్న తర్వాత చాలా బాధలు పడి అగస్త్య మహర్షి ఏమనుకున్నాడు ఎట్టో ఒకటి ఈ శాపని మన మా ఊరికి ఇటువంటిది ఒక శాపం వచ్చింది ఎట్టో ఒకటి ఈ శాపం పోగొట్టుకోవాలా ఏమైనా దీనికి ప్లాన్ చేయాలని చెప్పేసి అగస్త్య మహర్షి పదివేల సంవత్సరాలు అగస్త్యమల అని చెప్పి ఒక చోట తపస్సు చేసుకుంటాడు అగస్త్యమల తపస్సు చేస్తే భగవంతుడు ఆయనకు దర్శనమిస్తాడు భగవంతుడు ఆ శంఖచక్ర గదాధారి అయిపోయి శ్రీవస్త కౌస్తవతోడి శోభితుడు అయిపోయి ఆ కోటి సూర్యుల యొక్క సౌందర్యము కోటి మన్మత ఆకారం వచ్చేసి ఆయన కళ్ళ ముందు నిలబడి ఉంది వనమాల ఉంది ఆ దివ్య రూపాన్ని చూస్తాడు అగస్త్య అగస్త్య మహర్షి చూసి ఆయన భగవంతుని గురించి సూత్రం రాస్తాడు దండ దండవత్ ప్రణామం అర్పిస్తాడు భగవంతుని కీర్తిస్తాడు తర్వాత భగవంతుని రిక్వెస్ట్ చేసుకుంటాడు భగవంతుడు నీకు ఏ వరం కావాలి అడుగు అంటే అప్పుడు భగవంతుని అడుగుతాడు మీరు మళ్ళీ మీ పరికరాలు శంఖ చక్ర గద పద్మ మీ యొక్క బిల్లు బాణాలు తర్వాత మీ కౌస్తుభము మీ యొక్క శ్రీవస్త్రము మీ పా <clears throat> పాదరక్షాలు మీ సైన్యం మొత్తము మా ఊర్లో అవతారం తీసుకోవాలని చెప్పేసి భగవంతుడు సరి అన్నాడు మీరు రావాలన్నాడు మీరు రావాలా మీతోటి ఎవరెవరు ఉన్నారా మీ క్లోజ్ సర్వెంట్స్ ఎవరెవరు ఉన్నారా వీళ్ళందరినీ మీరు పిలుచుకొని రావాలా భగవంతుడు ఒప్పుకున్నాడు సరే అని చెప్పేసి అంతేకాదు వేదాలంతా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా లేదు కనీసం మా ఊరు వాళ్ళు తెలుసుకోవాలి ఆ వేదాల గురించి కాబట్టి అంతా తమిళ భాషలకు మార్చాలన్నాడు భగవంతుడు సరే అన్నాడు అంతేకాదు మీరు మీకు అది నచ్చి ఉండాలి మళ్ళీ నేనేదో తమిళ వేదం తమిళకు మార్చేసి మీ మీరు అది అసలు వినలేకపోతే బాగుండదు దానికి ఏం వాల్యూ ఉంది అట్లా కాకూడదు మీరు వినాల దాన్ని అన్నాడు ఆ శరీర బాబు నేను వింటాను వేదాలని కళ్ళ వెనకలు పెట్టుకుంటాను నీ తమిళ్ వేదాల్ని మార్చేసిన ఆ తమిళ్లో మార్చిన గ్రంథం ఉంది కదా దాన్నే దివ్య ప్రబంధం అంటారు ఆ దివ్య ప్రబంధం నేను వింటాను వేదల యొక్క సారము తమిళ్లు ఉంటాయి అది నేను వింటాను దానికి ముందు ప్రాశస్త్యం ఇస్తాను వేదాలకు నా ఊరేగింపులు వేదాలకు వెనకాల పా వెనకాల పెట్టేస్తాను దాన్ని తమిళనాడు స్టైల్లో అయితే ఇక్కడైతే దివ్య ప్రబంధాలకు ముందు ఛాన్స్ ఇస్తాను సో నేను వింటాను నేను తమిళ్ మాట్లాడుకుంటాను మా ఒక గుడిలో నేనే తమిళ భాషలు రచించిన కావ్యాలనంతా తెలుసుకుంటాను వినేసి ఆనందపడతాను నాకు నచ్చే విధంగా చూసుకుంటాను మా వాళ్ళంతా పనిపిస్తాను నేను వాళ్ళందరూ వచ్చేస్తారు అందరికి పోయి భగవంతుడు ఆర్డర్ ఇచ్చినాడు అగస్త్యకి నేను మాట ఇచ్చినాను మీరందరూ బయలుదేరాల ఎక్కడ విశ్వక్షణుడు ఎక్కడ గరుడ ఎక్కడ కౌస్తుభ ఎక్కడ శంఖము ఎక్కడ చక్రము ఎక్కడ గద ఎక్కడ తామరపు భూదేవి ఎక్కడ బయలుదేరదాం మనం అగస్త్యకు మాట ఇచ్చినాము మీరందరూ కృతమాల పయస్విని కావేరి దీని ఒడ్డున మీరు అవతారం తీసుకోవాలా దాని ఒడ్డున అవతారం తీసుకోవాలా మీరందరూ భాగవతం అప్పుడే శాస్త్రం భాగవతంలో చెప్పబడి ఉంది పవిత్ర భక్తులంతా ఇటువంటి ఇటువంటి చోట అవతారం తీసుకుంటారు భక్తి ఆవిర్భవిస్తుంది కావేరి పక్కన ఈ ద్రావిడ దేశంలో భక్తి ఆవిర్భవించిందని మన భాగవత్ మహాత్మ్యలో మనం వింటాం భక్తి యొక్క ఆవిర్భావము ఈ కా తమిళనాడులో అయిందని చెప్పేసి అట్లా ద్రవిడ దేశంలో అవుతుందని చెప్పేసి మనకు భాగవతం మహాత్మ్యం చెప్తుంది అయితే భగవంతుని మాట వినేసి ఒక్కొక్కరు బయలుదేరినాం దాంట్లో మనం ఎవరెవరు కొన్ని తెలుసుకున్నాము గరుడ గురించి తెలుసుకున్నాము ఎవరదు విష్ణు చిత్త తిరుమలి శాల్వార్ గురించి తెలుసుకున్నాము ఎవరు చక్రం తర్వాత ఎవరి గురించి తెలుసుకున్నాం మనము ఆళ్వార్ల వైపుకు మనము చాలా మంది గురించి తెలుసుకున్నాము అప్పటికే మనము ఆండాళ్ళ గురించి తెలుసుకున్నాము నమ్మాళ్వారు సాక్షాత్ భగవంతుడే నమ్మాళ్వారు మళ్ళీ భగవంతుని యొక్క పాదకమలము తర్వాత విక్షక్షణుడు కూడా ఆయనే ఆయన ఒక అవతారం గురించి తెలుసుకున్నాము అట్లా కౌస్తుభమణి కులశేఖర్ ఆళ్వారు ఎంత బాగుంది ఆయన జీవిత జీవిత చరిత్ర మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలనిపిస్తుంది కదా కౌస్తుభం కౌస్తుభ గురించి విన్నాము తర్వాత మధురకవి ఆళ్వార్ గురించి విన్నాం ఆయన ఒక గణం అందరిని బయలుదేరమన్నాడు కదా అందరు బయలుదేరినప్పుడు మధుర గాన కుముద అని చెప్పేసి ఒక సేనాధిపతి మెయిన్ పర్సన్ ఒక గణం ఆయన కూడా ఆయన కూడా వచ్చినాడు అట్లా మనము ఇంకా నా మనం ముప్పై పాయింట్లు తిరుమంగి ఆళ్వార్ అంతా వస్తారు ఇంకొక రేపో ఎల్లుండి ఏమో వస్తారు చాలా బాగుంటాయి అట్లా ఒక్కొక్కరిని అందరినీ పంపించేసినాడు భగవంతుడు అందరిని పంపించినాడు நம்மாழ்வார் ఏం చేసినారు ఆ వేదల యొక్క సారం వచ్చి తిరువాయిమొళి గ్రంథంగా మార్చినారు అట్లా వేరే వేరే వాళ్ళు శాస్త్రంలో చెప్పబడిన ఆ సంస్కృత భాషలో చెప్పబడిన విషయాలన్నీ దివ్య ప్రబంధ రూపంలో తమిళ భాషకు మార్చేసినారు అట్లన్నీ తమిళ భాషలు వచ్చేసినాయి తర్వాత దేవుడు ఏం చేసినాడు దేవుడు కూడా పొద్దున లేయంగానే తమిళ్ల మంత్రాలు వినాల్సి వచ్చింది అగస్తే చెప్పిన మాటల కోసం మొత్తం పొద్దునని భగవంతుడు అక్కడ పొద్దున లేపేప్పుడు తమిళ మంత్రాలు ఉంటాయి శ్రీరంగనాథుడుకు తిరుపతి బాలాజీకి ఎన్నో మంత్రులు తమిళ్లో చెప్తారు వీళ్ళంతా వినలిసి వచ్చింది అగస్త్యకి చెప్పిన మాట కోసము తమిళ్ దివ్య ప్రబంధాలు వచ్చినాయి దివ్య ప్రబంధ గానం భగవంతుడికి చాలా అవసరమైంది ప్రతి చోట ఈ దివ్య ప్రబంధ గానం అక్కడ నేపాల్కి పోయి ముక్తినాథ్ కడ పోయినా కానీ ఆయన కూడా ఈ దివ్య ప్రబంధ శ్లోకాలు విని లేయలిసి వచ్చింది అక్కడ కూడా పల్లాండు పల్లాండు పాడాల్సి వచ్చింది బద్రీనాథ్ హిందీ వాడు అయినా కానీ అక్కడ కూడా పల్లాండు పల్లాండుని పాడాల్సి వచ్చింది అట్లా ఇటువంటిది ఒక సందర్భం వచ్చింది అగస్ట్ యొక్క కృప కృప వల్ల ఇన్ని దివ్య దేశాలు భూలోకకు వచ్చింది మళ్ళీ మీరు వచ్చి ఊరికే ఉండకూడదు తాను తన సాన్నిధ్యం ఉన్నట్ల లీలలు చేయాలన్నాడు సరే అదుగు చేస్తానన్నాడు ఇట్లా ఇన్ని మాటలు అగస్త్య మహర్షికి ఇచ్చిన ఒక వరాలు ఆయన ఒక దయ వల్ల తమిళనాడులో ద్రావిడ దేశంలో ఇన్ని టెంపుల్ ఆవిర్భవించింది అట్లా ఇన్ని టెంపుల్ ఒక ఆవిర్భావం జరిగింది తర్వాత అగస్త్య మహర్షి యొక్క శాపం కూడా విమోచన అయింది ఇప్పుడు కూడా కొన్ని శాపం ఒక గుణాలు ఇప్పుడు కూడా కనిపిస్తుంది తమిళనాడులో <laughs> కానీ ఏం చేయలేము ఆయన కూడా విశ్వకర్మ కూడా పవర్ఫులే కదా భగవంతుని ఒక వరం ఉంది కానీ విశ్వకర్మని కూడా కాదనలేడు ఆయన కూడా సర్వి సర్వెంటే భగవంతుడు కాబట్టి ఆయన శాపం కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి మంచి మంచి భక్తులు మంచి మంచి కళాచారం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ద్రావిడ దేశంలో ఇట్లా అగస్త్యుడు ఇంత గొప్ప అగ గొప్ప మహర్షి మీకు మీరు తెలిసిండాల ఒకసారి ఇంద్రాది దేవతలకు ఈ రాక్షసులు పాతాళం పోయి చాలా ఇబ్బంది పెట్టేదంట పాతాళం నుంచి తలుపు తీసేసి భూలోకానికి అంత వచ్చి అక్కడిక్కడికి వచ్చేసి చాలా ఇబ్బంది వచ్చేది కాక కాకకేయలో ఏమంటారు వాళ్ళే ఆ రాక్షసులు నేను పేరు మర్చిపోయినాను కానీ ఆ రాక్షసులు చాలా ఇబ్బంది పెడితే వాళ్ళంతా దేవతలు పోయి రిక్వెస్ట్ చేస్తున్నారు అగస్త్య మహర్షి మీరు ఒక్కటి సాయం చేస్తే ఈ సముద్రాన్ని తాగేస్తే మాకు చాలా అనుకూలంగా ఉంటుంది స్వామి అని చెప్తే మాకు ఈ సముద్రం ఒకటి తాగేసి పెడితే ఈ రాక్షసులు అన్ని అన్యాయాలు చేసేది పోయి సముద్రం కింద పోయి ఆ పాతలు ఆ సందులు పోయి దాచుకునేది అయితే అగస్త్య పెడితే నేను చేస్తానని చెప్పేసి మూడు మూడు ఆచమనాలు ఇట్ట ఇట్ట పోసుకున్నాడు మూడుసారి పోసుకున్నాడు అంతే మూడు సార్లు సముద్రం ఎండబెట్టినాడు అంతే సముద్ర నీళ్ళు మొత్తం తాగేస్తున్నాడు సముద్రం ఎండిపోయింది ఏం లేదు సముద్రంలో సముద్రం ఎండిపోయింది నీళ్ళు లేదు మూడింతలు వాటర్ ఉండాలి కదా ఒక ఇంతలే కదా భూమి ఉండేది మొత్తానికి అయితే ఇది మొత్తం అసలు నీళ్ళే లేకుండా భూమి మీద అప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పిపోయింది ఏమిరా అప్పుడు మళ్ళీ పరిగెత్తినారు అందరు దేవతలంతా అరరే భూమికి ప్రాబ్లం వస్తూ ఉంది ఏం చేసేది ఏం చేసేది అని చెప్పేసి భగవంతుని అడిగినారు భగవంతుడు అడిగినట్టు ఏ ఏమైంది మీరేం చేసినారంటే అంటే రాక్షసులను చంపాలని చెప్పేసి అగస్త్య మహర్షికి నీళ్ళు తాగమన్నాము తాగమని అడిగినాము ఆయన తాగేసినాడు మొత్తం నీళ్ళు అందువల్ల ఇని ఇప్పుడు భూమి మళ్ళీ నిలబడట్లేదు భగవంతుడు నేనేం తెలివి తక్కువ నేను నీళ్ళు అక్కడ నీళ్ళు అక్కడ అంత నీళ్ళు కనిపించింది ఇన్ని చుట్ట సముద్రం పెట్టినట్టే నాకు నాకు నా సృష్టికి నాకు అర్థం లేదా నేను ఎందుకు అంత సృష్టిలో ఇంతవైపు నీళ్ళకి స్నానం ఇచ్చేసి ఇంతవైపు భూమికి స్నానం ఇచ్చానంటే నాకేమైనా తెలియదు అది దేనికోసము మీరు మీ తెలివితేటలు వాడేసి అన్ని పనులు చేస్తే ఎట్లా కొద్దిగా నా పైన డిపెండ్ అవ్వాలి కదా ఏదైనా మీకు తెలియలేకుండా నేను అడగాల కదా ఇట్లా రాక్షసులు వచ్చినారు ఎట్లా చంపేది అడిగి ఉంటే నేనైనా ప్లాన్ చేసి చెప్పి చేసింది ఇప్పుడు ఏం చేయలేదు మళ్ళీ నీళ్ళు కావాలన్నారు మళ్ళీ అగస్త్యం దగ్గర వచ్చినారు స్వామి ఏమైంది నీళ్ళు ఏమైంది మళ్ళీ నీళ్ళు కావాలో మాకు అగస్టుడు అన్నాడు నీళ్ళు తాగేసి డైజెషన్ అయింది మళ్ళీ పంపిస్తాను డైజెషన్ అయిన వాటర్ని అప్పుడు మళ్ళీ మీకు సముద్రం దొరుకుతాయి కొద్దిగా ఒప్పుకుంటాయని చెప్పేసి లవణ సముద్రము లవణ సముద్రం వచ్చేసింది మనకు అట్లా అగస్త్య మహర్షి అంత ఒక గొప్ప వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు అగస్త్య మహర్షి సముద్ర నీళ్ళని తాగినటంటే సామాన్య వ్యక్తి వల్ల కుదురుతుందా సముద్ర నీళ్ళు తాగడానికి అంత గొప్ప పర్సన్ అగస్త్య మహర్షి ఈరోజు కావేరి మనకు ఉందంటే ఈ కర్ణాటక నుంచి తలకావేరి మడికేరు నుంచి కొద్దిగా దూ కొద్దిగా వెళ్ళాలా మడికేరు నుంచి ఆ భాగమండల ఏదో ఒక ఊరు ఉంది అక్కడ నుంచి కొద్దిగా ముందు కావేరి ఒక జన్మస్థలం దొరుకుతాయి కావేరి జన్మం తీసుకున్న అవతారం తీసుకున్న చోట ఆ కావేరి ఇప్పుడు ఉందంటే కావేరిని కూడా అగస్త్య మహర్షి తీసుకుని వచ్చింది కావేరిని శివుడి దగ్గర అడిగేసి తీసుకుని వచ్చినాడు కమండలు పోసుకుని వచ్చినాడు కమండలు పోసుకుని వచ్చేసి వినాయకుడు ఒక కాకి రూపంలో వచ్చేసి ఆ కమండలను కింద పడేస్తున్నాడు కింద పడేస్తే అది కావేరి ఈ భూమి పైన ప్రవహించడానికి ప్రారంభమైంది అంత గొప్ప వ్యక్తి అగస్త్య మహర్షి కానీ పొట్టిగా చిన్నగా ఉంటాడు చని మహా సిద్ధి పురుషుడు చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్పవాడు అట్లా ఇక్కడ ఈ ఈ పెంపుళ్ళే ఇప్పుడు ఆయన్ని తలుచుకుని ఉంది సో ఆయన గురించి మాట్లాడుతుంది తాను రాములు వారు అక్కడికి వస్తూ ఉన్నారు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చినారు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వస్తే రాములు వారికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి అత్రి అనసూయ దగ్గరకు వచ్చిన విషయం మనం చెప్పినాం ఇంతకుముందు క్లాసులు వచ్చింది అనసూయ ఆత్రి అనసూయ వాళ్ళు ఫ్లవర్స్ ఇచ్చడము సీతాదేవికి అలంకారం చేయడము అన్నీ చేసినారు కానీ రాముల వారికి నెక్స్ట్ ఏది అవసరమని చూస్తూ ఉన్నాడు అగస్త్య మహర్షి రాముల వారికి ఇప్పుడు అవసరమైన విషయం ఏమని చూస్తూ ఉన్నాడు ఆయనకు అప్పుడు తెలిసింది ఇంకా పూత ఎవరమే శూర్పణక సంవరం చేయాలా కరదూషణాదిని సంవరం చేయాలా రావణ సంవరం చేయాలా ఎంతోమంది అసురుల్ని సంవరం చేయాలా అప్పుడు ఇంకో ఆయనకి ఏం అవసరము అస్త్రశస్త్రాల అవసరం ఉంది ఇప్పుడు దేవుడికి కాబట్టి ఆయన దగ్గర ఆయన దగ్గర ఉండే అస్త్రాలను అంత ఇస్తాడు ఒక వైష్ణవ ధనుసు అని మహావైష్ణవ ధనుసు అని ఒక వైష్ణవ ధనుసు ఉండింది వైష్ణవ మహాధనుసు అని చెప్పేసి విశ్వకర్ముడు దాన్ని సృష్టించినాడు ఆ ఆ వైష్ణవ ధనుసుల్ని భగవంతుడుకు రాముల వారికి ఇచ్చేస్తున్నాడు ఇది నీకు సహాయం పడతాయి తీసుకొని చెప్పేసి తర్వాత మంచి మంచి కత్తిలు ఉండింది బంగారంలో చేసిన కత్తిలు ఉండేది ఆ కత్తిల్ని అగస్త్యకి ఇచ్చినాడు నీకు ఇది సహాయపడతాయి ఫ్యూచర్లో నీకు ఎన్నో మంది రాక్షసుని సంహారం చేయడానికి ఇది అవసరం పడితే పెట్టుకుని నీ దగ్గర అని చెప్పేసి ఆ వైష్ణవ ఇచ్చి చెప్తున్నాడు ఆయన నీ ఈ వైష్ణవ ధనుసు ఉంది కదా ఇది వచ్చేసి ఇంతకు ముందు మహావిష్ణువు వాడిన ధనుసు ఇది ఈ వైష్ణవ ధనుస్సు మహావిష్ణువు వాడినాడు మహావిష్ణు ఎంతో పెద్ద పెద్ద ఆసుల్ని సంహారం చేయడానికి ఈ ధనుస్సును వాడినాడు ఈ ధనుసు నీకు ఉపయోగపడతాయి నీవు ఇది పెట్టుకో అని చెప్పేసి అగస్త్య మహర్షి భగవంతుడుకు ఈ ఆయుధాలను ఇచ్చినాడు తర్వాత ఆ బాణాలను అంత పెట్టుకుంటారు చూడండి యుద్ధంలో అటువంటిది ఒక ఆ ఇది కూడా రెండు ఇచ్చేసినాడు ఆయనకు ఆ బత్తళి కంఠము ఆ బాణాలంతా పెట్టుకునే ఒక ఇది అటువంటిది ఆ రెండు ఇచ్చి రెండు ఆయనకు రెండు బత్తళికలు ఇచ్చి అక్షయ బాణాలను ఇచ్చినాడు అక్షయ బాణాలను ఇచ్చేసి ఆయన చెప్తున్నాడు ఈయనకు అగస్త్య మహర్షి ఆయనకు చెప్తున్నాడు ఈ బాణాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి ఎన్ని తీసినావు ఇది ఎవరికి కనపడదు అది చాలా స్పెషల్ ఇది ఇది నీవు పెట్టుకో నీ ఎవరికి అర్థమే కాదు ఇంకా నీ దగ్గర ఎన్ని బాణాలు ఉన్నాయి అది అది కదా ముఖ్యం ఇంపార్టెంట్ ఎన్ని ఇంకా తీసిన తర్వాత శత్రులు చూస్తాడు ఇంక ఇద్దరు ఇన్నే బాణాలు ఉన్నాయి దాని లోపల మనం చంపలేకపోతే మన ఆయన చేతులు ఏం చేయలేడు అని ఒక భావన వస్తాయి అందుకు అది చూడు కనపడకుండా నీవు ఎంతన తీసేయి ఇది అక్షయ ఇది బత్తళిక దీంట్లో నీవు ఎన్ని తీసినా కానీ ఇల్లు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది నీవు ఎన్ని బాణాలు తీస్తే కూడా అన్ని బాణాలు మళ్ళీ మళ్ళీ నీకు దొరుకుతూ ఉంటుంది కాబట్టి నీవు ధైర్యంగా ఇది నీ దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఇది నీకు ఫ్యూచర్లు ఇది నీకు భవిష్యంలో చాలా సహాయపడతాయి భవిష్యంలో ఇది చాలా మందిని చంపడానికి అసలు ఒక సంవారం కోసము ఇది నీకు సహాయం పడతాయి ఇది నీకు చాలా హెల్ప్ అవుతుంది రామ శ్రీరామ నీవి ఇది పెట్టుకో అని చెప్పేసి ఎంతో ప్రేమంతో ఇచ్చినాడు సో ఆ విషయం ఈమె ఇక్కడ అక్షయ బాణాలు దాని ఇచ్చింది ఆ ధనుష్ ఇచ్చింది ఈమెకి అది ఈమె మైండ్కి వచ్చేసింది అక్కడికి సో ఒక ఈ ఖడ్గాలో ఈ బాణాలు అంత ఇచ్చినాడు ఇచ్చినప్పుడు భగవంతుడు కూడా మంచిగా దాన్ని స్వీకరించినాడు ఇంద్రుడు ఎట్లా వజ్రాయుధం స్వీకరించినాడా అంత ఒక ప్రేమంలో ఆయన ఇది రాముల వారు తీసుకున్నారు రాముల వారికి యాక్చువల్లీ రాముల వారికి ఇది ఏం అవసరం లేదు అసలు సంహారానికి కోసము ఆయన అవసరమే ఆయన ఇక్కడ రావాలనే లేదు అక్కడ నుంచి కూర్చున్న చోట నుంచి అసలు సంహారం చేయొచ్చు కానీ దారి మధ్యలో ఎంతమందిని కలిసినాడు ఎన్ని సంవత్సర సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుడి కోసం వెయిట్ చేసి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని అక్కడక్కడక్కడ కలుసుకుంటూ కలుసుకుని వచ్చినాడు కదా మనం విరాధుడు కబంధుడు గురించి తెలుసుకున్నాము ఎంతమంది శాప విమోచన చేసినాడు వచ్చే దారిలో గొప్ప గొప్పగా ఆయన మిత్రులు గుహ సుగ్రీవాదులు ఆంజనేయ స్వామి వాళ్ళదంతా ముందు ముందు పోతే వస్తామండి వాళ్ళ పేర్లు కూడా మనం తెలుసుకోవచ్చు ఎంతో మంచి మంచి భక్తులను కలిసినాడు సో ఆయనకు ఒక రాక్షస సంవారం అంటే ఓన్లీ దుష్ట శిక్షణమే అంటే అక్కడ కూర్చొని చేయగలుగుతాడు కానీ ఇక్కడ శిష్ట రక్షణ కూడా ఉంది తన మిత్రులు ఉన్నారు తన బంధువులు ఉన్నారు తన ప్రేమికులు ఉన్నారు తన భక్తులు ఉన్నారు వాళ్ళంతా కలవాల మధ్యలో దానికోసము భగవంతుడు ఆ పద్నాలుగు సంవత్సరం అట్లే నడుచుకొని నడుచుకొని వస్తూ ఉన్నాడు సో ఆ విషయం వచ్చేసి ఆమె ఆలోచిస్తే చెప్తా ఉంది నేను ఎటువంటి పని చేయలేదు కదా నేను ఇట్లాంటిది ఒక ప్రేమం చూపించలేదు కదా భగవంతుడి పట్ల ఆయనకు అవసరపడి ఎన్నో వస్తువులు ఉంటాయి ప్రతి ఒక్క పండగలకు ఏదో ఒక చిన్న పాత్రలను కొన్ని పెడితే భగవంతుడికి ఆయనకు అది యూజ్ అవుతాయి దేనికైనా కానీ ఏదో ఒకటి ఇచ్చి ఉండొచ్చు మన భగవంతుడికి వైతమానిదికి ఏదో ఒకటి ఇస్తే పూజలు దేనికోసమని వాడతారు భగవంతుడి కోసము నేను అది ఏమీ లేదే నేను ఏమీకుండా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా ఆమె దగ్గర విషయం ఏమంటే నేను ఆయన కోసం కృష్ణుడి కోసం ఏ ఒక వస్తువుని దానం చేయలేదు అగస్త్య మహర్షి ఇచ్చింది చెప్తుంది అక్కడ అత్రి అనసూయ వాళ్ళు తల్లిలాగా సీతాదేవిని మంచి అలంకారం చేసినారు వాళ్ళు అది ఇచ్చినారు యజ్ఞపత్నిలో కృష్ణుడికి ఇచ్చినారు అది చెప్తుంది ఆ గంటాకర్ణుడి స్టోరీ మీరు విన్నారు కదా స్టార్టింగ్లో స్టార్టింగ్లో కథలు వస్తాయి ఎంత బాగుంటాయి ఆయన చూడు భగవంతుడు తెరక ఒట్టి చేతులు పోకూడదని చెప్పేసి గంటకర్ణ రాక్షసుడు ఆ డెడ్ బాడీని పట్టుకొని వస్తున్నాడు మనం పెన్పుల రహస్యాలు ప్రారంభం ప్రవచనంలో అంత ఇది ఉండింది సో కొద్దిలేదు వినలేని వాళ్ళు యూట్యూబ్లో అది అప్లోడ్ చేసింది మీరు వినొచ్చు కానీ సో ఎంత ప్రేమము ఏదో ఒకటి ఇవ్వాలి దేవుడుకు అసలు ఫస్ట్ కృష్ణ భక్తుడే కాదు కానీ కృష్ణుడి పైన అప్పటికప్పుడు భక్తి వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేసి భగవంతు దగ్గర ఏదో ఒకటి తీసుకోవాలని ప్లాన్ ఆయన కానీ బిజినెస్ మూడ్లు కానీ పర్లేదు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాడు ఆయన సో వీళ్ళందరూ చూస్తే యశోదమాత కూడా ఇచ్చింది ఎన్ని భగవంతుడికి ఎన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఆమె అందరిని గుర్తుపెట్టుకుని చెప్తాను నిన్న కుచేలోడు ఒట్టి అటుకులు ఎండిపోయిన అటుకులు ఇచ్చినాడు నిన్న మనం ప్రవచనం చివరిలో తెలుసుకున్నాం భగవంతుడు ఏమేమి ఇచ్చినాడు ఆయనకు నేను ప్రేమం అంతే ఆయన ఆయన నా పట్ల ఉండే ప్రేమంతో భగవంతుడు అన్ని ఇచ్చేసినాడు ఆయనక అట్లా ఈమె చెప్తుంది నేను అటువంటి ప్రేమం చూపించలేదు కదా స్వామి ఆయనకి ఇవ్వాలంటే నా దగ్గర అంత నేను అటువంటి దరిద్రత నాకేం లేదు ఏదో ఒకటి ఇచ్చి ఉండొచ్చు ఏదో ఒకటి ఇచ్చుకు ఇచ్చిపుచ్చుకుని ఆయన దగ్గర ప్రేమం సంపాదించి ఉండొచ్చు కానీ నాకు అటువంటి ఒక మంచి బుద్ధి రాలేదే నా హృదయం ఒప్పుకోలేదే భగవంతుడికి ఏదో ఒకటి ఇవ్వడానికి భార్య బిడ్డల కోసము మిగిలిన విషయాల కోసము నేను ఏదోదో ఏదోదో ఇస్తున్నాను ఎంతో ఖర్చు పెడుతున్నాం కదా మనం భగవంతు పిల్లల కోసము మన మన భార్య కోసము ఏదో ఒకటి కొంటాము పిల్లల కోసం ఏదో ఒకటి కొంటాము కానీ భగవంతుడికి మనం జీవితంలో ఎంత ఖర్చు పెట్టి ఉంటాం భగవంతుడి కోసం ఏదైనా కొన్నామా లేదా ఆ విషయం గురించి ఆమె చెప్తోంది భగవంతుడు నేను ఇంతవరకు ఏమి ఇయలేదు కదా నేను ఎందుకండి ఇక్కడ ఉండేది నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం ఉంది నేను బయలుదేరిపోతానని చెప్పేసి ఈ పాయింట్లో ఆ విషయం చెప్తుంది ఆయుధగడ ఇందేనో అగస్త్యరే పోలే ఇరవై ఏడో పాయింట్ అట్లా ఆయనలాగా రాముల వారికి అది భవిష్యంలో ఉపయోగపడతాయని అన్ని ఆయుధాలు ఇచ్చినాడు నేను భగవంతుడికి ఎప్పుడుకైనా పండగ రోజు ఇది నీ ఏదో ఒకటి ఇచ్చి ఉండొచ్చు కానీ నేను ఏమీ లేదు కదా స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పి చెప్తా ఉంది జగద్గురు శిల ప్రోపాదికి జాయ్